بسم الله الرحمن الرحيم ألف لام را تلك آيات الكتاب وقرآن مبين అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అలిఫ్లాం రా ఇవి దైవ గ్రంథమైనటువంటి స్పష్టమైన ఖురానులోని వాక్యాలు ربما يود الذين كفروا لو كانوا مسلمين ذرهم يأكلوا ويتمتعوا ويلههم الأمل فسوف يعلمون وما أهلكنا من قرية إلا ولها كتاب معلوم ما تسبق من أمة أجلها وما يستأخرون అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఆ సమయం ఎంతో దూరంలో లేదు ఇస్లాము సందేశాన్ని స్వీకరించటానికి తిరస్కరించిన వారే అప్పుడు పశ్చాత్తాపడుతూ అయ్యో మేము ముస్లిములము అయి ఉంటే ఎంత బాగుండేది అని అంటారు వారిని వదిలిపెట్టు తినటానికి త్రాగటానికి సుఖాలు అనుభవించటానికి లేనిపోని ఆశలు వారిని భ్రమలో పడవేసి ఉంచటానికి అతి త్వరలోనే వారు దానిని గ్రహిస్తారు మేము ఇంతకు పూర్వం నాశనం చేసిన ప్రతి పట్టణానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ వ్యవధి ఇదివరకే వ్రాయబడి ఉన్నది ఏ జాతి అయినా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 కోసం వాటిని నక్షత్రాలతో అలంకరించాము శాపగ్రస్తుడైన ప్రతి శైతాను నుండి వాటిని సురక్షితం చేశాము శైతాను ఎవడైనా వాటిలోకి పోలేడు దొంగచాటుగా ఏదైనా వినటం తప్ప దొంగచాటుగా వినే ప్రయత్నం వాడు చేసినప్పుడు అగ్నిజ్వాల ఒకటి వాణ్ణి వెంటాడుతుంది والأرض مددناها وألقينا فيها رواسي وأنبتنا فيها من كل شيء موزون وجعلنا لكم فيها معايش ومن لستم له برازقين وإن من شيء إلا عندنا خزائنه وما ننزله إلا بقدر معلوم وأرسلنا الرياح لواقح فأنزلنا من السماء ماء فأسقيناكموه فأسقيناكموه وما أنتم له بخازنين وإنا لنحن نحيي ونميت ونحن الوارثون ولقد علمنا المستقدمين منكم ولقد علمنا المستأخرين وإن ربك هو يحشرهم إنه حكيم عليم మేము భూమిని పరిచాము అందులో కొండలను పాచాము అందులో అన్ని రకాల చెట్లు చేమలను ఖచ్చితమైన తగిన పరిమాణంలో సృష్టించాము ఇంకా అందులో జీవనోపాధికి వనరులను ఏర్పాటు చేశాము మీకు మీరు పోషింపని అనేక ఇతర ప్రాణికోటికి కూడా మా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 నేను అతణ్ణి పూర్తిగా తయారు చేసి అతనిలో నా ఆత్మను కొద్దిగా ఊరినప్పుడు మీరంతా అతని ముందు సాష్టాంగపడాలి అప్పుడు దైవదూతలందరూ సాష్టాంగపడ్డారు ఒక్క ఇబిలీసు తప్ప అతడు సాష్టాంగపడేవారితో చేరటానికి తిరస్కరించాడు ప్రభువు ఇలా అడిగాడు ఇబిలీస్ నీకేమైందని నీవు సాష్టాంగపడేవారితో చేరిపోలేదు అతడు ఇలా అన్నాడు కుళ్ళిన మట్టి యొక్క ఎండిన గారతో నీవు సృష్టించిన ఈ మనిషికి సాష్టాంగపడటం నాకు తగిన పని కాదు ప్రభువు ఇలా సెలవిచ్చాడు సరే అయితే వెళ్ళిపో ఇక్కడి నుంచి ఎందుకంటే నీవు శాపగ్రస్తుడవయ్యావు ఇక తీర్పు దినం వరకు నీపై శాపం ఉంటుంది అతడు ఇలా విన్నవించుకున్నాడు ప్రభూ అలాగైతే మానవులందరూ మళ్లీ లేపబడే రోజు వరకు నాకు వ్యవధిని ప్రసాదించు ఇలా సెలవిచ్చాడు మంచిది ఆ రోజు వరకు నీకు వ్యవధి ఇవ్వబడుతోంది ఆ రోజు వచ్చే సమయం మాకు తెలుసు అతడు ఇలా చెప్పాడు ప్రభూ నీవు నన్ను అపమార్గం పట్టించినట్లే ఇక నేను వారి కొరకు మనస్సును మోహింపజేసే విషయాలను భూమిలో సృష్టించి వారందరినీ అపమార్గం పట్టిస్తాను వారిలో నీవు ప్రత్యేకం చేసుకున్న నీ దాసులను తప్ప ఇలా సెలవిచ్చాడు నన్ను చేరే తిన్నని మార్గం ఇదే నిస్సందేహంగా నా నిజమైన దాసులపై నీ అధికారం సాగదు నీ అధికారం కేవలం నిన్ను అనుసరించే భ్రష్టులపై మాత్రమే సాగుతుంది వారందరి కొరకు వాగ్దానం చెయ్యబడిన నివాస స్థలం నరకం لها سبعة أبواب لكل باب منهم جزء مقسوم إن المتقين في جنات وعيون ادخلوها بسلام آمنين ونزعنا ما في صدورهم من غل إخوانا على سرر متقابلين لا يمسهم فيها نصب وما هم منها بمخرجين ఇబ్లీసు అనుచరులకు వాగ్దానం చెయ్యబడిన ఈ నరకానికి ఏడు ద్వారాలు ఉన్నాయి ఒక్కొక్క ద్వారం వారిలోని ఒక్కొక్క ప్రత్యేక వర్గానికి కేటాయించబడింది దీనికి భిన్నంగా భయభక్తులు కలవారు తోటలలో చెలమల మధ్య ఉంటారు వారితో ఇలా అనబడుతుంది ప్రవేశించండి వాటిలోకి శాంతితోనూ నిర్భయంగానూ వారి హృదయాలలో ఇంకా మిగిలి ఉన్న మాలిన్యాన్ని కాపట్యాన్ని మేము తొలగిస్తాము వారు పరస్పరము సోదరులై ఎదురెదురుగా పీఠాలపై కూర్చుంటారు అక్కడ వారు ఎట్టి శ్రమకు గురికారు అక్కడి నుండి వారు బహిష్కరింపనూబడరు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 قال هؤلاء بناتي إن كنتم فاعلين ఇంతలోనే నగరవాసులు సంతోషం పట్టలేక లూతు ఇంటి మీదికి వచ్చారు లూతు ఇలా అన్నాడు సోదరులారా వీరు నా అతిథులు నన్ను నవ్వుల పాలు చెయ్యకండి అల్లాకు భయపడండి నన్ను అవమానపరచకండి వారు ఇలా చెప్పారు ప్రపంచంలోని ప్రతివాణ్ణి వెనకేసుకురావద్దని మేము నిన్ను ఎన్నోసార్లు వారించలేదా లూతు బ్రతిమాలుతూ ఇలా అన్నాడు మీకు ఏదన్నా చెయ్యాలనే ఉంటే ఇదిగో నా ఈ కూతుళ్ళు ఉన్నారు لعمرك إنهم لفي سكرتهم يعمهون فأخذتهم الصيحة مشرقين فجعلنا عاليها سافلها وأمطرنا عليهم حجارة من سجيل ప్రవక్త నీ ప్రాణం సాక్షిగా ఆ సమయంలో వారికి ఒక కైపు లాంటిది ఎక్కింది దానితో వారు స్వాధీనత కోల్పోయారు చివరకు తెల్లవారగానే ఒక భయంకరమైన ప్రేరుడు వారిపైకి వచ్చి పడింది మేము ఆ నగరాన్ని తల్లకిందులు చేసేశాము వారిపై కాల్చిన మట్టిరాళ్ల వర్షాన్ని కురిపించాము إن في ذلك لآيات للمتوسمين وإنها لبسبيل مقيم إن في ذلك لآية للمؤمنين దూరదృష్టి గల వారికి ఈ సంఘటనలో గొప్ప సూచనలు ఉన్నాయి ఈ సంఘటన జరిగిన ఆ ప్రాంతం రహదారిపై ఉన్నది ఇందులో విశ్వాసులకు గుణపాఠము నేర్పే విషయాలు ఉన్నాయి وإن كان أصحاب الأيكة لظالمين فانتقمنا منهم وإنهما لبإمام مبين ఐకా జాతీయులు దుర్మార్గులు కనుక చూడండి మేము కూడా వారికి ప్రతీకారం చేశాము ఈ రెండు జాతుల శిథిలమైన ప్రాంతాలు రహదారులపై ఉన్నాయి ولقد كذب أصحاب الحجر المرسلين وآتيناهم آياتنا فكانوا عنها معرضين وكانوا ينحتون من الجبال بيوتا آمنين فأخذتهم الصيحة مصبحين فما أغنى عنهم ما كانوا يكسبون హిజ్ర్ ప్రజలు కూడా ప్రవక్తలను నిరాకరించారు మేము మా వాక్యాలను వారి కడకు పంపాము మా సూచనలను వారికి చూపాము కాని వారు వాటన్నింటినీ విస్మరిస్తూనే వచ్చారు వారు కొండలను తొలిచి గృహాలను నిర్మిస్తూ ఉండేవారు వారు తమ స్థానంలో నిర్భయంగా నిశ్చింతగా ఉండేవారు తురకు ఉదయం వేళ ఒక తీవ్రమైన ప్రేలుడు వారిపైకి వచ్చిపడింది వారి సంపాదన వారికి ఏమాత్రం పనికి రాకుండా పోయింది وما خلقنا السماوات والأرض وما بينهما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 స్థితికి బాధపడకు వారిని విడిచిపెట్టి విశ్వాసుల వైపునకు మొగ్గు ఇంకా అవిశ్వాసులతో నేను స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే అని అను ఇది తమ హురాను తుత్తునియలుగా చేసిన విభేదకారకుల వైపునకు మేము పంపిన హెచ్చరిక వంటిదే కనుక నీ ప్రభు సాక్షిగా మేము తప్పకుండా వారందరినీ మీరేమి చేస్తూ ఉండేవారు అని అడుగుతాము فاصدع بما تؤمر وأعرض عن المشركين إنا كفيناك المستهزئين الذين يجعلون مع الله إلها آخر فسوف يعلمون కనుక ఓ ప్రవక్త నీకు ఆజ్ఞాపించబడుతూ ఉండిన విషయాన్ని బహిరంగంగా ఎలుగెత్తి చాటు షిర్కు చేసేవారిని ఏమాత్రం లెక్క చేయకు నిన్ను ఎగతాళి చేసేవారికి అల్లాతో పాటు ఇతరులను కూడా దేవుళ్ళుగా నిర్ణయించే వారికి నీ తరఫున బుద్ధి చెప్పడానికి మేము చాలు త్వరలోనే వారికి తెలిసిపోతుంది ولقد نعلم أنك يضيق صدرك بما يقولون فسبح بحمد ربك وكن من الساجدين واعبد ربك حتى يأتيك اليقين వారు నిన్ను గురించి కల్పిస్తున్న మాటల వల్ల నీ మనసుకు మిక్కిలి కష్టం కలుగుతుందని మాకు తెలుసు దానికి చికిత్స ఏమిటంటే నీ ప్రభువు స్తోత్రం చేస్తూ ఆయన పవిత్ర నామాన్ని స్మరించు ఆయన సన్నిధానములో సాష్టాంగపడు తప్పకుండా వచ్చే చివరి గడియ వరకు నీ ప్రభు దాస్యం చేస్తూ ఉండు